కీర్తన సంఖ్య నూట ముప్పై ఎనిమిది అన్నిటా నేరుపరి హనుమంతుడు పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు ముట్టిన ప్రతాపపు రాముని సేనలలోన అట్టే బిరుదు బంటు శ్రీ హనుమంతుడు చుట్టి రానుండిన ఎట్టి సుగ్రీవు ప్రధానులలో చుట్టిరానుండిన ఎట్టి సుగ్రీవు ప్రధానులలో గట్టి అయిన లావరి చొక్కపు హనుమంతుడు వదలక కూడినట్టి వనచర బలముతో అది ఏకాంక వీరుడు హనుమంతుడు చెదరక కుంభకన్ను చేతిశూలమందరిలో సదరాన విరిచే భీషణ హనుమంతుడు త్రిగజముల లోపల దేవతా సంఘములోన అజుని పట్టాన నిల్చె హనుమంతుడు విజయనగరాన శ్రీ సేవకుడై భుజబలుడై ఉన్నాడిప్పుడు హనుమంతుడు